కీర్తన సంఖ్య నూట ఇరవై మూడు ఇన్నిటికీ ఈశ్వరేచ్ఛ ఇంతేకాక తన్ను తానే హరిగా చూదాసుడైతే జాలు ప్రకృతి పుట్టిన దేహి ప్రకృత గుణమే కాని వికృతి బోధించబోతే విషమింతే కాదా ఒక విత్తు వెట్టితే వేరొకటేల మొలచును ప్రకటమైన వట్టి ప్రయాసమేగాక పాపాన బుట్టిన మేను పాపమే సేయించుగాక ఏ పున పుణ్యముతో వాయేల పట్టును వేప చేదు వండితేను వెసనెల బెల్లమవును పై పై బలి మీసేసే భ్రమయింతే కాక ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక ఉపమించ మోక్షమున కొడబడునా ప్రపన్నుడైన వేళ భాగ్యాన శ్రీవేంకటేశుడపుడు దయజూడగ అధికుడవుగాక